శ్రవణం నక్షత్రం స్తోత్రం విష్ణోరటమసి విష్ణు స్నపత్రా స్థో విష్ణు సూర్యసి విష్ణు ధ్రువోసి వైష్ణవమసి విష్ణుత్వ రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి